అధిష్టానబద్ధతని నిరసిస్తాడు తానచల స్వరూపుడని నిత్యముక్త స్వరూపుడని నిత్య శుద్ధుడనని నిత్య ముక్తుడనని సహజంగా తానైన స్వరూప జ్ఞాన నిష్టలో తాను సహజంగా ఉంటాడు కుండను కదిలిస్తే కుండయే కదులుతుంది కుండలోని ఆకాశం కదలదు ఈ ఉపమానం మనం పరిశీలించాం వాడి దగ్గరికి వెళ్ళాడు కుండ కొన్నాడు వాడు చెప్పాడు అయినా కుండతో పాటు ఆకాశం ఫ్రీ ఏదైనా ఒకటి ఫ్రీ ఇస్తేనే కొంటానని కోరుకోలేరు అంటే సరేనండి కుండతో పాటు కుండలో ఉన్న ఆకాశం కూడా ఫ్రీ పట్టుకెళ్ళండి మరి ఇప్పుడు ఈయన కొండ పట్టుకుని ఇంటికి వచ్చాడు తో పాటు ఇచ్చిన ఆకాశం కూడా కుండతో కదిలొచ్చిందా రాలేదా అని గమనిస్తే కుండ ఆకాశం వేరుగా ఉన్నాయా ఒకటిగా ఉన్నాయా వస్తువుగా చూసినప్పుడు ఆకాశం వేరుగా కుండ వేరుగా కనపడింది ఆకాశం కుండతో పాటు కదిలి వచ్చింది వాస్తవానికి ఆకాశం సర్వగతం అన్ని వస్తువులలో అణువుకి అణువుకి మధ్యలో అణువు మధ్యలో కూడా ఆకాశం ఉన్నది ఆకాశమే లేకపోతే దీనికి ఉనికి లేదు దీనికి వ్యవహారం లేదు జాగ్రత్తగా విరమిస్తే ఏ రకమైన వ్యవహార భేదము వస్తుంది లేకుండా సర్వగతం అన్న లక్షణాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఇక్కడ ఆకాశం అనే ఉపమానం చెప్పాడు కానీ ఈ ఆకాశాన్ని ఆత్మస్వరూపంగా భావించారు ఈ ఆకాశాన్ని బ్రహ్మస్వరూపంగా భావించకూడదు ఈ ఆకాశాన్ని అచలమైన బయలు స్వరూపంగా భావించకూడదు జాగ్రత్తగా ఆకాశం అనేటటువంటిది కూడా పంచభూతాలలో ఒకటి అని అంటే ఆకాశంలో ఆకాశ స్థానమైన అపంచీకృత భాగమైనటువంటి ప్రత్యేగాత్మనేనని అట్టి అపంచీకృత ప్రత్యేగాత్మ బ్రహ్మాండ సాక్షి అయిన అక్కడ కూడా ఉన్నటువంటి అపంచీకృత ఆకాశ భాగమైన కూటస్థుడని కూటస్థ సర్వగోస్మ్యహం అంటుంది బ్రహ్మజ్ఞానావళి వాళ్ళ ఆ కూటస్థ స్వరూపిణి అంటుంది లలితా సహస్రం జాగ్రత్తగా అమ్మవారి వలన నువ్వు పొందేదేమిటి అమ్మైనా అయ్యైనా కూటస్థ స్థితి ఎందు ద్వంద్వములు లేవు మిథునము లేదు మిథునం అనేటువంటి భేదం లేదు కలయుట ప్రవర్తించుట అన్నటువంటి భావములు లేవు స్థూల సూక్ష్మ కారణ స్థితులు లేవు కేవలం మహాకారణం మాత్రమే ఉన్నది అది సర్వగతమై ఉన్నది సర్వాతీతమై ఉన్నది సర్వసాక్షి అయి ఉన్నది సర్వకారణమై ఉన్నది అంటే సర్వగతము సర్వసాక్షి సర్వకారణము సర్వ అబాధితము desastre. Y కదిలిస్తే కొండయే కదులుతుంది కొండలోని ఆకాశం కదలదు hmm. అట్లే అన్ని పదార్థములందు కూడా hmm. కొండలో నీరు పోసాం నీటి కొండ ఈ నీరు అందులో పట్టడానికి అవకాశం ఎవరిచ్చారు అంటే కొండ ఇచ్చింది కొండకు అవకాశం ఎవరిచ్చారు ఆకాశం ఇచ్చింది ఆకాశానికి అవకాశం ఎవరిచ్చారు మీద జాగ్రత్తగా మూలాధారమైనటువంటి ఆ మూల ప్రకృతిని తెలుసుకోవాలి అనంత విశ్వానికి ఆధారభూతమై అవకాశాన్ని ఇస్తున్నటువంటి దానికి మూల ప్రకృతి అఖండ ఎరుక అటువంటి అనంత విశ్వంలో ఒక ఆనకడ సత్యాన్ని గుర్తిని వ్యవహార భేదాన్ని విశేషాన్ని ఆవరణ సహితమైనటువంటి మల విక్షేపాదులను లేనివిగా తెలుసుకొని సిద్ధ వస్తువుగా స్వరూప జ్ఞాన నిష్టను గుర్తించాలి ఆకాశవత్ అహం సర్వం బహిరంతర్గత ఆకాశం వలె నేను అంతటా లోపల బయట ఉన్నవాడును very very important Bhagwan Sai దర్శనానికి వెళ్ళా వెళ్తే వాళ్ళు ప్రకాత కాలంలో సుప్రభాతం పూర్తయిన తర్వాత ఉషకాలంలో తెల తెలవారుతూ ఉండగా దర్శనానికి వచ్చారు తర్వాత ఉపన్యాసం చెప్పారు చెప్పిన ఉపన్యాసంలో నేను మీ లోపల ఉన్నాను